అథ కర్మణ త్రైవిధ్యం ఉచ్యతే నియతం సంగరహితమరాగద్వేషత కృతం అఫలప్రేప్సునా కర్మయత్తత్ సాత్వికముచ్యతే నియతం నిత్యం సంగరహితం ఆసక్తివర్జితం అరాగద్వేషత కృతం రాగప్రయుక్తేన ద్వేషప్రయుక్తేన చ కృతం రాగద్వేషత కృతం తద్విపరీతం కృతం అరాగద్వేషత కృతం అఫలప్రేప్సునా ఫలం ప్రేప్సతీతి ఫలప్రేప్సు ఫలతృష్ణ తద్విపరీతేన అఫలప్రేప్సునా కర్తృతం కర్మ యత్ సాత్వికం ఉచ్యతే